కీర్తన మూడు వందల ఎనభై ఒకటి జగమంతా నీమయము సర్వం విష్ణుమయంబుగాన ఎనయుచునే గర్మ మార్గముల నితర దేవతల భజించెదను అనియపరాధం పెంచకుమీ అన్యము నీకంటే మరి లేదు పనివడి మత్త పరతరంబని పలికితి విన్నియు నీయాజ్ఞలు దేవనా ఉదర పోషణకు ఇవిరి హింస చేసెదను నీవిది నావలనెంచుకు మీ నీవే అఖండ చేతన్యుడవు దేవమిము నైతేన వినా తృణాగ్రమపియని శృతి వగడెడిని భువిలో నాకట మట పొసగదునే నీ సరని నీయడను అవి నాకేమియు లేవు అంతర్యామివి నీవు అవలను త్వమేవ శరణం గతి ఎనుటది నమ్మితి శ్రీ వెంకట నిలయా